ఎండా ఎండ మండుటెండ ఎత్తు ఎత్తు గొడ్డు వాన వాన శాన వాన ఎత్తు ఎత్తు గొడ్డుగు గాలి గాలి ఎర్ర గాలి ముడుచు ముడుచు గొడుగు